నాలుగు వందల ముప్పై మూడవ సంకీర్తన నేనేమి చేయగలేను నీవు పరిపూర్ణుడవు హీనుడ నేను అది కూడవన్నిటా నీవు దండము వెట్టుట నాది తప్పులో గొనుట నీది నిండి నీవెప్పుడు దయానిధివి కానా అండబేరు కొంట కొంటనాది అందుకువు నీది దండి అయిన దేవదేవోత్తముడవు కాన శరణు చొచ్చుట నాది సరుగగా చొచ్చుటనాది సరుగగాచుటనీది పరమపురుష శ్రీపతి వినీవు విరులు చల్లుటనాది నీది పొరి నీవు భక్త సులభుడవు అటుగాన నాది తప్పక ఏలుట నీది ఆశ తీర్చే వరదుడవు అటుగాన నీ సేవ యొక్కటి నాది నిచ్చలుగై కొంట నీది ఈసులేని శ్రీ వెంకటేశుడవుగానా